差不多 అర్థములు ఏమిటంటే తమ తెలివితేటలతో తాము విన్నవి కన్నవి తెలుసుకున్న వాటిని పక్కకు పెట్టి గురువు గారు ఏ కాలంలోనే మననం చేసేటటువంటి శక్తిని సముపార్జించగలిగినటువంటి వాడే వాడు చాలామంది స్మరణ మననం అనేటటువంటి సాధనల్ని చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే వారిలో ఈ శ్రవణ కాలమందు శ్రద్ధ లేక కాబట్టి ఆత్యంతిక శ్రద్ధతో శ్రవణం చేయడం దానిని జాగ్రత్తగా అది అందిపుచ్చుకోవలసినటువంటి సరి అయినటువంటి కాలం అందువలననే కనవలెనని కనవలెనని ఈ రెండు ఏకకాలంలో జరగాలి అనేటటువంటి సూచన మనసందున కోరికలు మనుజులే విని అంటే అర్థం ఏమిటంటే సాధారణంగా ఎవరికి వాళ్ళకి ఎట్లా దొరుకుతుందంటే వాళ్ళకి చేసినటువంటివే అధికమైనటువంటివి విశేషమైనటువంటివి అనేటటువంటి దృష్టి బుద్ధికి ఉండటం చేత అగ్రహణం ఆ అగ్రహణం కాలంలో ఏది కూడా నేర్చుకోలేడు అనమాట ఆ అగ్రహణ కాలాన్ని జాగ్రత్తగా అగ్రహణ అనే మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి అలా పోగొట్టుకోకపోతే అన్యథాగ్రహణ అనే మాలిన్యం కూడా పనిచేస్తుంది తద్వారా అలా పనిచేయడం వలన గ్రహణము అన్యథాగ్రహణ ప్రభావం చేత గుణమాలిన్యం అధికమై బుద్ధి బలంలో బలహీనతలు ఏర్పడతాయి ఈ రీతిగా అగ్రహణాన్ని అన్యథాగ్రహణాన్ని వదిలించుకోవడానికి శ్రవణ మనన నిధిధ్యాసలు అనేటటువంటి సాధనలు చాలా అవసరం అందుకని తప్పక క్రమబోధని ఎవరో ఒక తగుపాటి గురువు వద్ద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం అట్లా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే దర్శించగలిగేటటువంటి సమర్థత అలా దర్శని దర్శించగలిగేటటువంటి సామర్థ్యం బుద్ధి బలానికి ఏర్పడేటటువంటి చిట్ట చివరి వివాహం చెప్పింది చెప్పినట్లుగా వెన్నది వెన్నట్లుగా కనగలిగే సామర్థ్యం రావడమే బుద్ధి బలానికి ఆత్యంతిక వికాసం అలా చూడగలిగేటటువంటి సామర్థ్యం చేత బుద్ధిని చైతన్యంలో లయం చేయగలిగేటటువంటి శక్తి కాబట్టి తాను ప్రజ్ఞాస్వరూపుడని తాను చైతన్య స్వరూపుడని తాను ప్రకాశ స్వరూపుడని తాను సాక్షి స్వరూపుడని తాను సర్వవ్యాపకుడను అనేటటువంటి లక్షణాలన్నీ కూడా ఈ బుద్ధి చైతన్య స్థితిలో లయించడం ద్వారా పొందచ్చు అప్పుడు ఇక శ్రవణ మననాలకి ప్రాధాన్యత లేనటువంటి దశ కేవల నిధిధ్యాసములు మాత్రమే సరిపోతాయి కాబట్టి ఆ రకంగా శ్రవణ మననాలను దాటి కేవల నిధిధ్యాసములను ఏకకాలమునందే విను పుట్టుట కనుట అనే రెండు కూడా పూర్తి చేసుకోగలిగినటువంటి తమ శిష్యులందరికీ కూడా సరి అయినటువంటిది పూర్ణబోధ అటువంటి పూర్ణబోధను వినజేసదా కనజేసదా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం గురువు సహాయం చేస్తాడు సహాయం చేస్తాడు అని అందరు శిష్యులు అనుకుంటూ ఉంటారు అలాగే శాస్త్రవాక్యం కూడా ఉంది గురుకృప లేకపోతే స్వానుభవ జ్ఞానం ఏర్పడే అవకాశం లేదని ఖండితంగా నిర్ధారణగా చెప్తుంది అయితే ఏం చేస్తాడు అసలు గురువు ఎలా నీకు సహాయం చేస్తాడు అంటే నీ బుద్ధి బలాన్ని లేవనెత్తాడు తాను నీలో నీకున్నటువంటి విశ్వాసం ద్వారా నీలో ప్రవేశించి నీ చైతన్య స్థితిలోకి నీ బుద్ధిని లేవనెత్తాడు అలా లేవనెత్తేటటువంటి ప్రక్రియని వినజేసేదా కన చేసేదా అనేటటువంటి మాటల ద్వారా సూచన అలా ఎవరిలోకైతే గురువు ప్రవేశిస్తాడో అతడికి స్వబుద్ధి పనిచేయడం మానివేసి మానివేసి ఈశ్వర స్ఫురణ దైవీ స్మరణ గురువు యొక్క స్ఫూర్తితో గురువు చేతిలో పనిముట్టుగా ఈశ్వరుడి చేతిలో పనిముట్టుగా పనిచేస్తాం సర్వస్య శరణాగతి కాబట్టి ఈ వినజేసదా కనజేసదా అనేటటువంటి స్థితికి చేరినటువంటి గురువుని ఆశ్రయించడం చాలా అవసరం అలా ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించినటువంటి శిష్యుడను ఇలా బుద్ధిని చైతన్యంలో లీనం చేసేటటువంటి పనిలో సహాయపడేటటువంటి వాడు అలా లీనం చేసిన తర్వాత బుద్ధికి స్వేచ్ఛ లభిస్తుంది అప్పటి వరకు బుద్ధి చిత్త వృత్తుల చేత పరిమితించబడి బంధించబడి ఎప్పుడైతే ఈ చైతన్య స్థితిని పొందుతుందో తన యొక్క స్వప్రకాశమానమైనటువంటి స్వకీయమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ముక్తమైనటువంటి నిత్యమైనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధమైనటువంటి స్థితి అందులో నిలకడ చెందుతుంది అలా నిలకడ చెందినటువంటి మనోబుద్ధుల చేత జ్ఞానమే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం సాధ్యం అట్టి ఆత్మనిష్ఠునకే బ్రహ్మానుసంధానం సాధ్యం అట్టి బ్రహ్మనిష్ఠునకే పరమును తిరిగేటటువంటి అవకాశం అట్టి ఎరుక కలిగినటువంటి వారికి మాత్రమే ఎరుక విడచిత విడచుట ద్వారా బయలును దర్శించగలిగే ఈ వినజేసద కనజేసద అనేటటువంటిది పూర్ణ బోధలో చాలా అత్యంత ముఖ్యమైనటువంటి పునాది ఘనము ఈ బోధ వినాకనొల్లటి ఘనమగు ఈ బోధ అంటే చాలా రకాలైనటువంటి సిద్ధాంతములు ఆచార వ్యవహారములు ధార్మిక మార్మిక పద్ధతులు పూర్ణబోధ అనేటటువంటిది ఘనమైనటువంటిది చిట్ట చివరిది ఘనమగు అనడానికి కారణం ఏమిటంటే ఘనమునకు కదలని లక్షణం ఉంటుంది మిగిలిన వాటికి కదిలే లక్షణం ఈ ఘనము అంటే అర్థం ఏమిటంటే కదలనిది కదలని దానిని సూచించేటటువంటి బోధ అని అర్థం ఎందుకంటే మిగిలినవన్నీ చరములు కదిలేటటువంటి వాటిని మాత్రమే బోధిస్తాయి అందువలనే అధ్యారోప అపవాద పద్ధతిగా అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా బోధించేటటువంటి బోధలనన్నింటినీ తెలిసి దర్శించి అనుభవించి ఆ బలాన్ని పొందినటువంటి వాళ్ళు మాత్రమే ఈ వార్తీక పద్ధతి అయినటువంటి బోధకు అరుగులవుతుంది ఈ వార్తీక పద్ధతిగా బోధించేటటువంటి ప్రబలన కదలని స్థితిని పొందుతావు ములుగురుత సందు లేనటువంటి స్థితిని పొందుతావు జనన మరణ రాహిత్యాన్ని పొందుతావు అనేటటువంటి సూచనగా ఘనమగు ఈ దోత అనేటటువంటి ప్రయోగాన్ని చేస్తుంది అయితే ఈ పూర్ణబోధకి అధికారి ఎవరయ్యా అంటే విన కన గొల్లాలి అలాంటి లక్షణం ఉండాలి ఏకకాలంలోనే విన్నది విన్నట్లుగా కనగలిగేటటువంటి ఉల్లము ఉల్లము అంటే ఆ రకమైనటువంటి స్థితి ఉదయం ఆ రకమైనటువంటి పరిపక్వత వల్లనట్టి అంటే అలాంటి అలాంటి పరిపక్వత లేనటువంటి వాళ్ళకి ఈ బోధ శ్రవణ మాత్రం చేత లభించదు అంటే వినటం ద్వారా మాత్రమే లభించదు చదవడం మాత్రం వల్లనే లభిస్తుంది వల్లె వేయడం ద్వారా లభించదు అభ్యాసం మాత్రం చేత లభించదు కాబట్టి ఈ సామర్థ్యములన్నీ కలిగి ఉన్నటువంటి పరిపక్వత చేత నీవు బోధాకాలమంటే తత్స్థితి ఎందు బోధాకాలమంటే తత్స్థితి ఎందు నిలకడ చెందేటటువంటి కదలనటువంటి స్థితిని పొందేటటువంటి సశిష్యుడు ఈ మార్గంలో సులభంగా పురోగమిస్తాడు అలా కానటువంటి వాళ్ళైనటువంటి మనుజులు మనుజులు అనడంలో ఉద్దేశం ఏమిటంటే సాక్షిత్వ స్థితి ఎంతో నిలకడ చెందినటువంటి వాళ్ళకి మనసు ప్రధానంగా జీవిస్తుంది అందుకని మన మనుష్యాణ కారణం బంధ మోక్షయో బంధై విషయాసక్తం ఈ నిర్విషయం అనేటటువంటి ఉపనిషత్ వాక్యాన్ని మనం ఆశ్రయించి ఎవరైతే మనో నిగ్రహోపాయముల కొరకు ప్రయత్నించేటటువంటి వాళ్లకు ఈ పూర్ణ బోధ సరిపోదు వాళ్ళు ఈ బోధ అందుకోలేరు ఎందుకంటే మనోజయము సాధించినటువంటి వాళ్ళు అన్న నిధిధ్యాసలను మహావాక్య చతుష్టయమును అనుబంధ చతుష్టయమును అనురీతిగా బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహతు అనేటటువంటి పద్ధతిగా ఉన్నటువంటి విస్తార ధర్మమైనటువంటి సర్వము కూడా యథార్థమునకు ఎరుక మూలముగా ఉన్నటువంటి బ్రహ్మమే మూలముగా ఉన్నటువంటి విస్తరణ తనుడొచ్చిన త్రోవ బట్టి అంటే అర్థం ఏమిటంటే ఈ బ్రహ్మమునే మూలముగా భావించి విస్తరణమునకు మాత్రమే ఆవరణ సహితులైనటువంటి పద్ధతి కలిగిన బోధలన్నింటినీ ఆశ్రయించి ఉన్నటువంటి వాడికి దానినే సత్యముగా భావించి నిలకడ చెందినటువంటి వాడికి ఈ పూర్ణ బోధ దానిని దాటించేటటువంటి పని కాబట్టి తత్పరంచావలోకయే తత్వమసి మహావాక్యంలో పదాన్ని సూచిస్తూ పదాన్ని దాటించేటటువంటి పనిని చేపట్టేటటువంటి పూర్ణబోధ కాబట్టి దీనికి అధికారిత్వం బ్రహ్మనిష్ఠులై ఉండాలి మహావాక్య నిర్ణయం తెలిసిన వారే ఉండాలి వారికి మాత్రమే మహావాక్య నిరసన చేసేటటువంటి పూర్ణబోధని తెలియజెప్పడానికి వీలవుతుంది అలాంటి పరిపక్వత లేనటువంటి వాడు మొదట మహావాక్య చతుష్టయం ద్వారా బ్రహ్మనిష్టను పొంది రావాలి అనేటటువంటి సూచనను తనుడొచ్చిన త్రోవ బట్టి అనేటటువంటి సూచన ద్వారా తెలియదు తినుమంటే పులి వల్లదని లోపూలన ఇది ఒక ఉపమానం అంటే ఏమిటయ్యా సాధారణంగా అడవిలో పులి నోట చిక్కినటువంటి జంతువు ప్రాణాలు మిగిలే అవకాశం లేదు తప్పకని ప్రాణాలు కోల్పోదు పులి నోట పడ్డవాడు బ్రతుకుట కల్లా అనేటటువంటిది మనం కళ్ళ ముందు చూస్తున్నటువంటి సత్యం అలాగే ఈ పూర్ణ బోధ బోధించేటటువంటి నిజ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాఘ్ర సమానం అర్థం ఏంటంటే ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి కడతేర్చక వెడువదు కాబట్టి పూర్ణ గురు కరుణ లేక నిజ గురు కరుణ పొందినటువంటి వాళ్ళు తప్పక ఆ జన్మలోనే కడతేరగరు అనేటటువంటి సూచన ఈ వ్యాఘ్రము నోట పడుట అనేటటువంటి దానిని మొట్టమొదటిలోనే చెప్పేస్తున్నారు కాబట్టి ఈ జన్మలోనే కడతేరాలి అనేటటువంటి ఉత్తమ లక్ష్యాన్ని కలిగినటువంటి శిష్యులందరూ పూర్ణ బోధోపదేశికులైనటువంటి నిజగురు సాంప్రదాయమును ఆశ్రయించి అట్టి నిజగురు కరుణను పొందడం ద్వారా తమను తాము లేకుండా చేసుకునేటటువంటి పద్ధతి తమను తాము నిరసించేటటువంటి పద్ధతి తన్ను తా నెరుగవలయు తన్ను తా నిరసించవలయు అనేటటువంటి నిర్ణయ క్రమాన్ని చక్కగా అందించేటటువంటి ఈ పూర్ణబోధను వ్యాఘ్రము నోట పడినటువంటి జీవిగా పోల్చారు కాబట్టి నాహం అనేటటువంటి స్థితికి నేతి నేతి అనే మహావాక్యాన్ని ఆశ్రయించి నేహనానాస్తికించన నాహం కించన అనేటటువంటి నిర్ణయం వరకు ఎరుకను విడిపించేటటువంటి పద్ధతిగా మొదల తెలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరించదా కడకు ఎరుక విడిపించదా అనే పద్ధతిగా సాగేటటువంటి పూర్ణ బోధను బోధించే నిజ గురు కరుణను తనను తాను పోగొట్టు కొరకై పొందవలను ఎప్పటికీ పుట్టనివి ఎప్పటికీ చావనిది ఎప్పటికీ కదలనిది ఎప్పటికీ మారనిది ఎప్పటికీ ఉన్నానని అనది అననిది అయినటువంటి బయలు స్థితి ఎందుకు నిలకడ చెందవలనంటే నేననే అహమికను నిరసించవలసినటువంటి అవసరం ఉన్నది అది వ్యాఘ్రము నోటబడినటువంటి జీవి వలె నిజ గురు కరుణ తనను తాను లేకుండా చేసుకున్నాను అనేటటువంటి సూచనను ఈ వాక్యంలో తెలియజేస్తున్నాను కనుకనే వినవలే అన నోరాడదు వినకనొల్ల నటి ఎవరైతే చూచారో చూచిన వారికి మౌనం ప్రాప్తిస్తుంది ఈ దర్శనంలో ఉన్నటువంటి విశేషం అది ఏది చూస్తే పశ్యంతి మధ్యమా వైఖరి వాక్కులు నిశ్శబ్ద బ్రహ్మమునందు లయితును అట్టి దర్శనమునకు బయలు అని కాబట్టి అలాంటి దర్శనం పొందినటువంటి వారికి నోరాడదు అంట నోరాడదు అంటే మౌన వ్యాఖ్యగా చెప్పగలిగినట్టు కేవలము మౌనంతో మాత్రమే ఉనికి కలిగినటువంటి పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటటువంటి చలనములు ఉడిగినటువంటి వారు నిశ్శబ్ద బ్రహ్మమైనటువంటి వారు అటువంటి మౌనస్థితి స్థితి అని నోరాడదు అంటే అర్థం ఇది కనుకనే వినవలెనన నోరాడదు ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే ఈ పూర్ణ బోధను మౌన వ్యాఖ్యగా మాత్రమే అందించడానికి వీలవుతుంది బోధించడం వేరు అందించడం బోధించడం వాచ్యార్థంగా ఎవరైనా సరే శబ్ద బ్రహ్మోపాసన చేసినటువంటి వారందరూ ఈ పూర్ణ బోధన బోధారూపముగా అందిస్తారు దీనికి షోడసి అని కూడా ఒక పేరు మహాషోడసి అనే పేరు కూడా ఉంది అయితే వీటిని అందించే క్రమంలో అనుష్ఠాన విధిగా అందించే పద్ధతి అంతా కూడా శబ్ద బ్రహ్మము వరకే ఉన్నటువంటి పరిమితి కలిగినటువంటి వారు చేసేటటువంటి పని కానీ ఎవరికైతే మౌనం యొక్క అంతర్గతం అంటే వాంగ్మౌనం మానసిక మౌనం ఈశ్వరీయ మౌనం అనేటటువంటి మౌనంతో మాత్రమే సర్వ వ్యవహారమును నిర్వహించుకోగలిగే సమర్థులైనటువంటి వారు ఎవరైతే వారు మాత్రమే ఈ కూరణ బోధన అందించగలిగినటువంటి శక్తి కలిగిన మిగిలిన వారు మాటల వరకే అంటే వాచ్యార్థము వరకే చెప్పేటటువంటి వారు లక్ష్యార్థ సూచన లక్ష్యార్థము అందించడం అనేది దేశికులకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి అవకాశం వారు వారు ఉన్నటువంటి మౌన స్థితి నుంచి నిర్వికల్ప సహజ నిర్వికల్ప సమాధి నిష్ట ఆవల ఉన్నటువంటి ఈశ్వరీయ మౌన స్థితిలో ఉన్నటువంటి వారు సంకల్పమును పూని దిగి వచ్చి సచ్చిష్యుని ఎందుకు ప్రవేశించి ఉద్ధరించాలనేటటువంటి సంకల్పం చేత ఏనుగు గుడారమునందు ప్రవేశించినట్లుగా ప్రవేశించడం ద్వారా ఆ సత్శిష్యుని యొక్క నేననే ఉనికిని పోవడం ఎరుకని విడిపిస్తాను ఈ రీతిగా జరిగేటటువంటి పద్ధతి నోరాడదు అంటే ఇక ఆ సత్యశివుడికి మాట్లాడడానికి లోపలి నుంచి ఏ రకమైనటువంటి స్ఫురణ కలగడం లేదు కారణం ఏమిటంటే ఏం మాట్లాడాలన్నా నేననేది ఉంటేనే మాట్లాడగలను అంతా ఉడకవి అనేటటువంటి పద్ధతిగా తేట తెలుగు మాటలలో చెప్పినటువంటి విధానాన్ని మనం ఈ బోధలో ఈ శుద్ధ నిర్గుణ తత్వ కథార్థ జరుగులలో మనం గమనిస్తాం కనుక అట్టి మౌన స్థితిని గ్రహించగలిగేటటువంటి ఏమిటంటే సాధారణంగా సాధన చతుష్టయం ఎట్లాగో ముక్తి కూడా చతుర్విధ ముక్తి అంటే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములు అనేటటువంటి విధంగా మహావాక్య నిర్ణయ పద్ధతిగా అందించబడుతూ అయ్యా కర్మ మార్గంలో వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని మహావిష్ణువును ఆరాధించి నేను ముక్తిని పొందుతాను లేక కైలాసంలో ఉన్నటువంటి పార్వతీపతి అయినటువంటి ఈశ్వరుణ్ణి పూజించి ఆరాధించి శరణాగతి చెంది నేను ముక్తి చెందుతాను అనేటటువంటి ఆశ్రయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆయా లోకములందు ఉండగలిగేటటువంటి అవకాశం లభించడం సామర్థ్యమైతే ఆయా మహానుభావుల యొక్క సామీప్యమునందుండగలిగేది సామీప్యం అలాంటి వారి యొక్క సారూప్యతను పొందటం సారూప్యము అలాంటి వారి యొక్క సాధర్మ్యమును పొందటం సాయుధ్యం అయితే గురు శిష్యుల యొక్క అధేద స్థితిని ముక్తిగా భావిస్తే అంటే అధేద నిర్ణయం చేత సాలోక్యత సామీప్య సారూప్య సాహిత్యమూర్తుల నడివి ఈశ్వరానుగ్రహముగా సద్గురు కృపగా సశరీరముగా అనుభవించి జీవముక్తావస్థ స్థితి నిర్ణయాన్ని పొందవచ్చు బ్రహ్మనిష్ఠులైన వారందరూ ఇట్టి సాయుధ్యముక్తి యొక్క అనుభూత స్థితి అద్వయ స్థితిని అనుభూతి పొందినటువంటి వారందరికీ పరము తెలియవలసినటువంటి అవసరం వారికి మౌన వ్యాఖ్య ద్వారా స్ఫూర్తిని అందించడం జరుగుతుంది స్ఫురణను అందించడం జరుగుతుంది పిండము పిండములోని అహం బ్రహ్మాండము బ్రహ్మాండములోని అహం ఈ నాలుగింటి కూడిక చేరి అఖండం వేరుక కదరా మాయన్న ఇది లేనిది కదరా మాయన్న ఇది అఖండం ఎరుక అని విడిచిపెట్టల ఎరుక నిర్ణయం చేసేటప్పుడు ఈ ఎరుకను లేని ఎరుకగా నిర్ణయం చేసే పద్ధతిని ఆశ్రయించాలి ఎరుకని గట్టిపరిచేటటువంటి బోధన ఆశ్రయించాలి అలా గట్టిపరిచే బోధగా ఆశ్రయిస్తే అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా ఆవరణ సహితులైనటువంటి నిర్ణయాన్ని మాత్రమే పొందుతున్నాం కాబట్టి ఆవరణ రహితమైనటువంటి పద్ధతిని ఆశ్రయించాలి ఎరుక ఎట్లా లేదో వివరించగలిగేటటువంటి పూర్ణబోధ చేత నిరసించాలి అంతేగాని దానిని గట్టిపరచకూడదు అనేటటువంటి సూచనను మరలా ఇందులో కననుల్ల ప్రదేశములలో కూడా రెండు మాటలు ఉన్నాయి కూరకుడు వచ్చిన దారిని ఈ రెండు సూచనలు కూడా ఈ పూర్ణ వచ్చిన దారిన పో అంటే మూలాన్ని గుర్తిరిగే శరీరం ఏది లేదు అనగా అష్టతనువులు బయలునందు లేవు అష్టతను నిరసన అనేటటువంటి దానిని చేపట్టమనేటటువంటి సూచన వచ్చిన దారినే పో అనేటటువంటి సూచనలో ఉన్నది దానినే ఇక్కడ ఏం చెప్తున్నారంటే విన కన ఒల్లనట్టి మనుజులు నమ్ముడొచ్చిన కాబట్టి ఈ రీతిగా తన మూలాన్ని తాను గుర్తెరిగి తానే లేనివాడనే నిర్ణయాన్ని పొందేటటువంటి పూర్ణబోధను ఆశ్రయించాలి అనే సూచన లక్ష్యార్థంగా దీనినే వాచ్యార్థంగా చూస్తే ఎలా కనబడుతుందంటే ఇలా అయితే బోధ వినడానికి రండి లేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పినట్లుగా కనబడుతుంది కాబట్టి వేదాంత పద్ధతి అందులో వార్తీక నిర్ణయ పద్ధతి ఈ రకమైనటువంటి మార్మికమైనటువంటి పద్ధతిగా మార్మిక భాష వినియోగం ద్వారా అందించబడుతుంది కాబట్టి చక్కగా లక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని సూచన వాక్యాలను విచారణ చేసి సరి అయినటువంటి నిర్ణయాన్ని కనుక పొందకపోయినట్లయితే విపరీతార్థాలు స్ఫురించేటటువంటి అవకాశం ఉన్నది అందువలనే లక్షణత్రయాన్ని ప్రతి చోట వినియోగించుకోవాలని మొదటి పద్యంలోనే మనకి సూచన చేశాడు అందువల్ల ఏది ప్రధానమో ఏది అప్రధానం భాగ త్యాగ నిర్ణయం ద్వారా బయలును ఆశ్రయించి ఎరుకను విడవాలి అనేటటువంటి కోసం నన్ను మేము ఏ ఏకని పుస్తకమును ఏ జనులారా ఇటువంటి కలలో ముసడాలాడి కనుగొని మీరు మేల్కొని మేల్కొల్పుడి కళ ఇట్టి గురు శిష్య అన్యోన్య దర్శనాన్ని ప్రతిపాదిస్తుంది గురు శిష్య అత్యంత ముఖ్యమైనటువంటిది నేత్రద్వారవతి అయినటువంటి చైతన్యాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి గురువుని యొక్క దృగ్దీక్ష చూపు నిలబెట్టి చూచేటటువంటి పద్ధతిని మనసు నిలిచినటువంటి వాడికి శబ్దము నిలబడు శబ్దము నిలబడిన వాడికి ప్రజ్ఞ నిలబడు ప్రజ్ఞ నిలబడిన వాడికి ముక్తి నిలబడు ముక్తి నిలబడిన వారికి ఆవరణ రహితం నిలబడు ఇట్లా నిలకడ చెందేటటువంటి పద్ధతిని సూచనగా దీక్షా సాంప్రదాయ పద్ధతిన పోల్చుకోవడం ఉన్నాను మేము నేకని అర్ధనిగులితనేత్రుడై దృష్టిని సదా బ్రహ్మరథనమందు భూమా స్థానమునందు నిలకడ చెందించినటువంటి సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడు ఎదురైనప్పుడు తప్పక వారి ఎడల దృష్టి నిలుపుకోవలసినటువంటి అవసరం ఉన్నది వారిని శరణాగతులు అవడం ద్వారా కాళ్ళు పట్టుకోవడం ద్వారా వాళ్ళని మేల్కొలపలేవు వాళ్ళ మీద కనుక నువ్వు దృష్టి నిలిపినట్లయితే ఆ దృష్టి వారిని వారి సమాధి స్థితి ఎందుకు మేల్కొల్పు వాళ్ళు ఆ స్థితి నుంచి చూస్తారు అందుకని సద్గురు కరుణ అంటే ఏమిటయ్యా అంటే సద్గురు అలా నిలబెట్టి కనుక నిన్ను చూస్తే చాలు ఆ జీవితం ధన్యమైపోతుంది కాబట్టి ఆశీర్వచనం అంటే కాళ్ళు పట్టుకునో చేతులు పట్టుకునో బతిలాడో బామాడో పళ్ళిచ్చో పత్రం పుష్పం ఫలం తోయమించో బట్టలు పెట్టో ఇత్యాది భౌతికముల చేత సద్గురువుని మేల్కొలపలేము సద్గురువు కరణ కరుణను పొందలేము కాబట్టి ఆత్మ శుశ్రూష ద్వారా మాత్రమే సహజ నిర్వికల్ప సమాధిని మేల్కొంటాడు ఆ మేల్కొన్న స్థితి నుంచి చూస్తాడు చూడటం చాలు నీలో ప్రవేశించడానికి అలా ప్రవేశించేస్తాడు నీ బుద్ధిలో అలా ప్రవేశించేస్తాడు నీ చైతన్యంలో అలా నిన్ను లేవనెత్తుతాడు అలా ఎప్పుడైతే లేవనెత్తబడతావో బ్రహ్మనిష్ఠుడు అవడానికి రేపపాటు అలా చూచేటటువంటి పద్ధతిగా కని పుస్తకమును ఈ పూర్ణ బోధకు సంబంధించినటువంటి గ్రంథరాజాన్ని ఆ స్థితి నుంచి అందించడం జరుగుతున్నది అనే ఆశీర్వచన వాక్యాన్ని ఇక్కడ తెలియజేస్తాను దీన్ని మీరు ముదమున సంతోషము అంటేనే దోషము సంతోషము దోషము అంటేనే ఉప్పొంగుట దోషము అంటే ఉప్పొంగుట ఎటువంటి ఉప్పొంగడం అంటే ఆ బొంగు ఎటువంటిదయ్యా అంటే కారణరహితమైనటువంటి బొంగు ఆయన ఎందుకు ఆనందపడతాడండి ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉంటాడండి అంటే ఇట్లాంటి కారణరహిత పద్ధతిగా పొంగు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని పేరు సంతోషం అటువంటి కారణరహితమైనటువంటి దానికి మోదం అని పేరు అయితే విషయ సంబంధంగా కూడా ప్రియమోద ప్రమోదాలు త్రిగుణాత్మకంగా ఉన్నాయి కానీ ఎవరైతే గుణాతీత స్థితిని పొందారో ఎవరైతే సాక్షిత్వ స్థితిని పొందారో ఆ సాక్షిత్వ స్థితి ఎందు ఉన్నటువంటి వారు ముదము అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఈ ముదము అనేటటువంటి లక్షణం నిజ జీవితంలో ఎంతో ఉత్తమమైనటువంటి జీవనాన్ని అందిస్తుంది అటువంటి సాక్షిత్వ స్థితి కలిగినటువంటి ఈ పూర్ణ బోధన పొందండి పొందడం ద్వారా మేము నను మీరలు కనుగొని మేము నన్ను మేరలు కనుగొని అనే మళ్ళా సూచన వేశారు మొదట ఏం చేశారట గురువు గారు శిష్యుడు గారు అన్యోన్య దర్శనం జరిగింది జరిగినప్పుడు ఇద్దరు వేరువేరుగా ఉన్నారు ఆ వేరువేరుగా ఉన్నటువంటి వారు పూర్ణ బోధను గ్రహించేటప్పటికీ ఆ పూర్ణ బోధ ప్రభావం చేత గురు శిష్యులు ఐక్యతా సిద్ధిని అంటే ఐక్యతా సిద్ధి వలన నను మీరలు కనుగొని విను బయట ఇచ్చేసేయండి తీసుకెళ్ళాలి వచ్చేసి ఆ బైక్ అవరు